కీర్తన మూడు వందల ముప్పై మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పద్మనఖం చింతయామి యూయం పామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుతం దామోదర అనిరుద్ధం దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో పురుషోత్తమ పుండరీకాక్షం దివ్య హరి సంకర్షణ అథోక్షయ నరసింహ ఋషికేశ నగధర త్రివిక్రమాన్ చరణాగతరక్ష జయ జయ సేవే महितजनार्दनं मश्चकूर्मवराहसगयभार्गवं बुद्धजयतुरां कल्कीं विहितविज्ञानं श्रीवेङ्कटेशं शुभकरम् अहमीत् సహదద దాస్యం అరిషం భజామి